అథ ఇదానీం కర్మణాం ప్రవర్తకం ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మసంగ్రహ జ్ఞానం జ్ఞాయతే అనేన ఇది సర్వవిషయం అవిశేషేణ ఉచ్యతే తథా జ్ఞేయం జ్ఞాతవ్యం తదపి సామాన్యేన సర్వం ఉచ్యతే తథా పరిజ్ఞాత ఉపాధిలక్షణ అవిద్యాకల్పితో భోక్త ఇది ఏతత్త్రయం ఏషాం అవిశేషేణ సర్వకర్మణాం ప్రవర్తిక త్రివిధ త్రిప్రకారా కర్మచోదనా జ్ఞానాదీనాం హి త్రయాణాం సన్నిపాతే ప్రయోజన సర్వకర్మారంభ సత్ ततः पञ्चभिः अधिष्ठानादिभिः आरब्धम् वाङ्मनः कायाश्रयभेदेन त्रिधा राशीभूतम् त्रिषु करणादिषु सङ्गृह्यते इति एतदुच्यते करणम् క్రియతే అనేన ఇది బాహ్యం శ్రోత్రాది అంతస్థం బుద్ధ్యాది కర్మ ఈప్సితమం కర్తు క్రియయా వ్యాప్యమానం కర్త కరణానా వ్యాపారయిత ఉపాధిలక్షణ ఇది త్రివిధ త్రిప్రకార కర్మసంగ్రహ సంగృహ్యతే అస్మిన్ ఇది సంగ్రహ కర్మణ సంగ్రహ కర్మసంగ్రహ కర్మ ఏషు హి త్రిషు సమవైతి తేనాయన్ త్రివిధ కర్మసంగ్రహ